ఎప్పుడు కర్మలను చేయువాని సన్యాసి యోగియనుచు శాస్త్రములు చెప్పుచుండును అర్జున కర్మఫలమును వీడవలే రాని కర్మముల వీడరాదు కర్మములు వీడువాడు నిజముగా కాడు సన్యాసివాడు కర్మమే గద ముఖ్యము జ్ఞానంబు అలుగుటకు నుర్విలోనా శాస్త్రములు చెప్పునట్టి కర్మమును శ్రద్ధతో చేయవలయు సన్యాసమునుదిల్పును దిల్పును యోగమని శాస్త్రములు చక్కగాను కర్మఫలమును వీడక కాగలడే యోగి తానవ్వడైనా సర్వంబుని వంచును తెల్పును శాస్త్రములు చక్కగాను అట్టితరి నిన్ను నీవు తెలియవలే ఆత్మజ్ఞానము చేతను ఇంద్రియంబులు గెలిచిన వానికి ఇచ్చునవియే శుభములు వశముగారాదు జ్ఞాని వానికి వశమైన వైరులగును తన్ను తానెరుగునట్టి వానికి తత్వంబు బోధపడును తత్వమెరిగిన జీవుడు గ్రహించు తానే సర్వం వంచును సమబుద్ధి గల్గియుండి యోగి తా సంచరించును ఎప్పుడు ఎప్పుడు శత్రుమిత్రులనొకటిగా చూచును సమబుద్ధియున్న కథనా జ్ఞాన విజ్ఞానములచే తృప్తుడై జ్ఞేయమును ఎరుగువాడు సర్వంబుతానయంచు వర్తించు సమబుద్ధితోడనెప్పుడు యోగ సాధనకెప్పుడు యోగ్యంబు ఏకాంతమాసముర్వీ శుచియు శుభ్రత గల్గినా స్థలములు సుస్థిరత చేకూర్చును దర్భాసనంబు మొదట తగినట్టు కృష్ణాజినంబు పిదప ఆపైని వస్త్రముంచి వేయవలే ఆసనముదానిపైని అటులగూర్చుండి యోగి చేయవలే ఆయోగ సాధనంబో అటుల చేసడి వారికి కల్గును ఆత్మసాక్షాత్కారము తిండిపోతుకు కుదరదు యోగంబు తినకున్న కుదరదసలే యో తమగు ఆహారమే గుణవలెను యోగ సాధనకెప్పుడు యోగంబు సేయుటకును అతి నిద్ర యోగ్యమై ఉండదిప్పుడు జాగరణ కూడదిప్పుడు సాధింప యోగంబు నుర్విలోనా యుక్తముగనుండవలయు అన్నియు యోగంబు సాధింపగా అట్లున్నచో యోగము సిద్ధించు అత్యంత సులభముగను బ్రహ్మమయుడైన వాణి పాపంబు జేయకుండెడు వాణిని శాంతంబు గలవాణిని స్వాంతమున గుణములేని వాణి పొందునొత్తమ సుఖములో పొందును శాశ్వతంబగు శాంతియు అతనినే శరణు బొందు సర్వంబు ఆత్మతానగుటవలన సర్వభూతములయందు చక్కగా తన్ను దర్శించువాడు దర్శించు పరమాత్ముని తప్పక సకల భూతములయందు చెంచలం బగు మనసును పట్టగా శక్యంబుగాకున్నది అద్దాని పట్టుటెట్లో దెల్పుము సంరక్షక అభ్యాస వైరాగ్యముల్ ముఖ్యముల్ అద్దాని పట్టుటకును వాని బొందిన వానికి వశమగును ఆ బుద్ధి సులభముగను యోగంబునభ్యసించు యోగికి సులభంబు మోక్షపదము ఆయోగమేలేనిచో అబ్బదు ఆ మోక్షమెవరికైనా యోగంబు సలుపుచుండి మధ్యలో యోగంబు నష్టమైన అట్టివాడే యోగమున్ పొందును చ్యుతా తెలుపుమయ్యా యోగంబు చేయుచుండి మధ్యలో యోగంబు నష్టమైన పుణ్యలోకముల నుండి తరువాత అటు శ్రీమంతులిండ్ల అట్లు కాదేని అతడు పుట్టును అర్జునాయోగులిండ్ల ఇట్టి జన్మము దుర్లభం ఇహమున ఎట్టి వారలకైనను పూర్వపుణ్యవశంబున అట్టుల పుట్టుయోగుల ఇండ్లలో యోగమును పూర్తి చేసి యోగితా బొందు శాశ్వత పదమును తాపసుల కంటే యోగి శ్రేష్ఠుడై తనరుచుండును ఎప్పుడు పండితుల కంటే యోగి అధికుడై పరుగుచుండును అర్జున కర్మగుల కంటే యోగి అధికుడై గాల్సు ముక్తి పదంబును అటులగా ఉన్న నీవును అర్జున యోగి వైవర్ధిల్లుము कृष्णपरब्रह्मणे नमः इति श्रीसच्चिदानन्द परमहंसस्वामि प्रणीतं वैन गीतामृतमुन षष्ट्याध्यायमो समाप्तमो तत्सत् ॐ